సూర్యప్రకాశాన్ని విశేషంగా గమనిస్తున్నారా ఆధారంగా గమనిస్తున్నారా అది నిరాధారము విశేషంగా భావిస్తున్నాడు సూర్యుడనే ఉపాధి లేకపోతే సూర్యుడనే ఉనికి లేకపోతే సృష్టి లేదు ఆత్మ అనే బ్రహ్మం అనేటటువంటి ఉనికి లేకపోతే ఏ రకమైన సత్యాన్ని అధిష్టాన ఆశ్రయబద్ధమైనటువంటి సాంఖ్యాంతారక మనస్క విచారణ ద్వారా మనం నాశాన్ని వాసనాక్షయాన్ని పొంది తప్పక స్వరూప జ్ఞాన నిష్టలో నిలబడి చెందాలి అట్టి స్వరూప జ్ఞాన నిష్టలో నిర్విశేషం నిరుపాధికం అయినటువంటి చైతన్య స్థితి అందరినీ అర్థం చేసుకోగలుగుతారు అందరినీ తెలుసుకోగలుగుతారు ఎందుకంటే నిరుపాధికం కాబట్టి వారెరుగని మరుగు ఉండదు అంటే దాని అర్థం కార్యకారణ విశేషాలతో నీవు జాగ్రత్తగా గమనిస్తే అలాంటివి ఏవి నీ మీద ప్రభావితం కావు కార్యకారణ వినిర్మ స్వరూపిణి అని అమ్మవారికి పేరు ఆవిడ ఏ కార్యము లేదు ఏ కారణము లేదు నిర్ముక్త ఏ విశేషముగా నిర్మూలించబడినటువంటి ముక్త స్వరూపము ఆవిడ శుద్ధ చైతన్య స్వరూపిణి ఈశ్వరుడు సత్స్వరూపము అర్థనారీశ్వరుడులో ఈశ్వరుడు సత్స్వరూపం శుద్ధ చైతన్య స్వరూపుడి ఇట్టి శుద్ధ చైతన్య స్వరూపుడి అయినటువంటి శక్తి స్వరూపాన్ని తెలుసుకోవడమే శక్తి ఆరాధన ఉపాసన అయితే ఈ చైతన్య సత్ అయినటువంటి ఆత్మస్వరూపము సత్ అయినటువంటి బ్రహ్మస్వరూపము నందు చైతన్యం జ్ఞానం ప్రకాశం ఆనందమైన నాలుగు లక్షణాలు ఉన్నాయి ఇది స్వానుభవంలో ఉన్నటువంటి ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట ఉంటుంది జాగ్రత్తగా అన్ని విశేషాలను అన్ని ఉపాధులను అన్ని వ్యవహారాలను అన్ని సంకల్పాలను కాందనే నయాలను నేను కాదని భ్రమించడమే స్వరూప జ్ఞాన నిష్ట రమించడమే జీవుడు విరమించడమే ఆత్మ సత్ ఇప్పటితో ముప్పై నాలుగు శ్లోకం పూర్తయిందండి ముప్పై ఐదు మొదలు పెట్టుకుంటారండి అహం ఆకాశవత్ సర్వం బహిరంతర్గతో అచ్యుత సదా సర్వ సమసిద్ధ నిస్సంగో నిర్మలో అచల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ శ్లోకంలో చిట్ట చివరి నిర్ణయం అచల ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదా చలహాన అహమాకాశవత్ సర్వం బహిరంతర్గతో అచ్యుత సదా సర్వసమసిద్ధ నిస్సంగో నిర్మలో అచల సర్వసమశుద్ధ అనలేదు సిద్ధ జ్ఞానం సిద్ధ వస్తువై ఉన్నది స్వరూప జ్ఞానం సిద్ధ వస్తువు సాధ్య వస్తువు కాదు వాసనాక్షయ మనోనాశములే సాధ్యములు సాధన ద్వారా సాధకుడు మనోనాశాన్ని వాసనాక్షయాన్ని పొందుతాడు స్వరూప జ్ఞానాన్ని సిద్ధ వస్తువుగా తెలుసుకుంటాడు ఉన్నటువంటి వాడు ములుగృత్స సందులైనటువంటి నిరాధార స్థితిని నిర్వికార స్థితిని నిర్విశేష స్థితిని నిరామయ స్థితిని నిరంజనమైనటువంటి స్థితిని నిర్వికల్పమైన స్థితిని నిష్క్రియమైనటువంటి స్థితిని తన ఎందు తానుండుట అన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మనిష్టను పొందగలుగుతున్నాడు అటువంటి బ్రహ్మ విశ్వసాక్షి అనంత విశ్వసాక్షి విశ్వసాక్షిణి సాక్షివర్జిత అక్కడ కూడా మనై పనిచేస్తుంది నువ్వు విశ్వానికి సాక్షిగా నిరూపించబడినప్పుడు పరాశక్తి